శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ కమల ధరుడును కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు కమల ధరుడును కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో నీ కొలుముకిప్పుడు కాచిదారెత్తరికయ ಎಚ್ಚರಿಕೆಯ ಶರಣು ಶರಣು ಸುರೇಂದ್ರ ಸನ್ನುತ ಶರಣು ಶ್ರೀ ಸತಿ ವಲ್ಲಭ అనిమిషేంద్రులు మునులు దీపతుల మరకిందెర సిద్ధులు మిషేంద్రులు మునులు దీపతుల మరకిందెర సిద్ధులు ఘనతతో దారత్తరికగా ఘనతతో రంబాది కాంతలు కాచిన రెచ్చరికగా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభా ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగవచ్చిరి ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగ తిరుపతి వెంకటాచల నాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్భ సంహర శరణు వెంకట నాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ